కాబట్టి రెండు అప్రధానములైన అర్థము ఒక ముఖ్యమైన అర్థము ఇంకా నేటి అని తెలుసుకో ఎందుకంటే అహం బ్రహ్మాత్మీయం ఐదో ఐడెంటిఫికేషన్ లేకుండా అహం ఎక్కడి నుంచి అహం లేకపోతే అస్మి అనుకోడు మరి అహం బ్రహ్మాస్మి అహం అస్మి అది ఎలా ఉంటుందో అని అదొక శంక రావడం సరిగ్గు వీరు వైద్యులు ఇలాంటి శంకలనే వాళ్ళు వేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడికి ముందుంటారో శంకలు తెలుసానికి ఇక్కడి నుంచే శంకరాచార్యులని చదివి ఇక్కడ ఉండే శంకలన్నింటినీ వేరే కాగితం రాసుకుని దాన్ని సిద్ధాంతంగా తయారు చేసుకుని పుస్తకాల్లో అక్కడ ఏమని చెప్తాడంటే అటువంటి ఏమని చెప్తారంటే ఏదో ఈ శంకరాచార్యులు ఆత్మ అసంగపడతాడు ఆత్మ అసంగంలో ఉంటుంది ఆత్మ సంసారము భక్త సంసారి భక్తము భగవంతుడు మాత్రమే అసంగుడు ఆత్మ అసంగం అవుతుంది ఒకవేళ ఆత్మ అసంగమైనట్లయితే అహం శబ్ద ప్రయోగం కుదరదు కదా అని వరలాన్ని పెట్టుకుంటాడు సిద్ధాంతం అది ఇక్కడ పూర్వపక్షం చూస్తుంది మనం చర్చిస్తూనే ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా చాలా నిశుద్ధం నడిచింది తప్పు సమాచారము సమాజంలో చాలా ప్రచారంలో ఓట్లు పెట్టుకోవాలని ఉంటుంది వేరుకోవాలి కొంచెం ఫలితాలు అనుకూలంగా లేవు ఈ మాటలు కలుపు తీసుకున్నా నీవు ఎండగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి అందిస్తారు మళ్ళీ అన్నావా అసలు సంగమే చైతన్యము అహం అనే శబ్దము ప్రయోగిస్తారు అస్మి అసత్తుడనై ఉన్నాను చెట్లు చెప్పగలను సత్తుడు చెప్పు అన్నట్లయితే అహమహ అహం అనే పదమునకు అర్థము గలదు ఏక ఒక అర్థము అప్రధానము ఇది తెలుసు తెలుసుకో తెలుసుకో తెలుసుకో నేను యాడ్ చేశాను దానికోసం నేను మంచి అక్కడ ఏం నేను యాడ్ చేశాను

వాటిని ప్రయోగించుకుంటే బయట వేడి అనుభవానికి రాకుండా పోకుండా అనుభవం రాకుండా అన్యోన్యాభాసయోగ ముఖ్య

ముఖ్యాంతం ఒకటి అముఖ్యాంతములు రెండు అముఖ్యము అంటే అప్రధానం దాంట్లో లక్షణాన్ని కూడా ప్రధానాత్మం ముఖ్యాత్మం అంటే డిక్షనరీలో ఉన్న మీనింగ్ అదే ముఖ్యాత్మం ఆ పదానికి డిక్షనరీ చూస్తే వచ్చే మీనింగ్ ముఖ్యార్థం ఒకలాగా కుదరకపోతే అముఖ్యమైన అర్థాన్ని తెలుసుకోవాలి దానికి లక్షణ అని అలాంటి సందర్భాలు ఉంటాయి మాట భాషలో అలాంటి సందర్భాలు ఉంటాయి ఉదాహరణకు మెటఫర్స్ అలాగే ఉంటాయి ఎలాగంటే నేను జీవితంలో ఎన్నో ఎదురు అన్నారనుకోండి ఎందుకంటే మనకి ఇంటి వచ్చింది గురువు అంటే పల్లము అంటే అదే విధంగా ఎలా మాట్లాడుతున్నారు అందరూ రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి మన రోడ్లు ఎలా ఉంటాయి ఎదురు ఉంటుంది గురువు ఉంటుంది దీంతో గురువు ఎదురు వేయటము గురువు వెళ్ళడం అందరూ వెళ్ళి కదా అని మీరు అన్నారనుకోండి అంటే దాని అర్థం ఏంటంటే మీకు భాష కూడా తెలియదని అర్థం ఎందుకు గురువులు అంటే నా అభిప్రాయం మీరు డిక్షనరీ మీనింగ్ తెలుసుకోమని కాదు ఎత్తు పళ్ళములని కాదు జీవితంలో ఎత్తు పళ్ళాలు ఉన్నాయి అది కాదు రోడ్డు మీద ఉంటాయి ఎత్తు పళ్ళాలు జీవితంలో ఉండవు కదండి ఎప్పుడు డిక్షనరీలో చూసుకోవాలి ఎత్తు అని ఉంది చూసుకోండి పళ్ళము అని మరి మీరేంటి ఎందుకు కొన్నాళ్ళు కాదంటానేమిటి అంటే నాన్న ఆ ఎదుగు దిగుడు అనే ఎత్తు ఎత్తుపల్లములు అనే అర్థం ముఖ్యార్థం అర్థం అది ముఖ్య అర్థం నేను ముఖ్యార్థంలో వాడలేదు అముఖ్యార్థంలో వాడాను ఎదుగు అంటే ఎత్తు అని కాదు ఎత్తు మంచిది ఎత్తు వెళ్ళడం కష్టం కదా అనే అనే సెన్స్లో వాడాను కాబట్టి కష్టము అనేది అముఖ్యార్థం అలాగే దిగుడు అంటే పల్లము అనేది ముఖ్యార్థం పల్లము అని కాకుండా జీవితంలో ఏదో చాలా లోతైన అంటే కష్టం చాలా దిగాలి దిగజారిపోవడం లాంటి కఠిన పరిస్థితిని ఎదుర్కోవడము అని అర్థం కాబట్టి ప్రతిదానికి ముఖ్యార్థం తీసుకోకూడదు ఆ సందర్భాన్ని బట్టి అముఖ్యార్థాన్ని తీసుకోవాలి అవునండి తీసుకోవాలా అట్లదా ఏమండి ఎంతసేపు మీకోసం నేను వేచి ఉన్నాను ఆరింటికి వస్తాను మేడం ఆరున్నరకు వచ్చాను ఎంతసేపటి నుంచి వేచి ఉన్నారు అని అడిగాడు పైగా వస్తాను అయ్యే పాపం చాలాసేపటి నుంచి వేచి ఉన్నట్టున్నారే ఎంతసేపటి నుండి వేచి ఉన్నారు అని అడిగాడు అయితే మీరు చెప్పాడు రెండు వందల డెబ్బై గంటల నుంచి వేచి ఉన్నాను అని అంటే అర్థం ఏంటి ముఖ్యార్థం ఉందో మనం మనం ఏం చూసుకోవాలి అముఖ్యార్థం తీసుకోవాలి ఒక ఆయన వచ్చేయడం మాట్లాడాడు కలిసి నేను మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి ఎప్పుడు కలుగుతామని అడిగారు కలుగుతామని నేను చెప్తాను అలా కాదు చెప్పండి మీరు ఇప్పుడే చెప్పండి ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత కలుగుతాను అంటే వీడు ముక్కు మీద వెలుగుతుంది దానికి అర్థం ఏంటి ముఖ్యార్థం తీసుకోకూడదు అముఖ్యార్థం తీసుకోవాలి అముఖ్యార్థం అంటే చాలా కాలం తర్వాత పొందుతాము అని ఒకటి ఇంకా నేను ఈ జీవితంలో కలవము అని రెండో రెండో అముఖ్యార్థం కదా అంటే రుణం వదులుతాము అని అన్నదానికి నా విలువని మనము కలవము అని చెప్పినట్లయితే మనము కలవము నేను మీ ముఖాన్ని కోరుకోను అని చెప్పడానికి బదులుగా ముప్పై సంవత్సరాల తర్వాత నిన్ను కలుస్తాము అని చెప్పాను కూడా నేను ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి నిజమేందు కూడా తీసుకురావచ్చు అవునా ఈ అముఖ్యార్థం అనేది ఒకటి ఉంటుంది ఈ అముఖ్యార్థానికి లక్షణ అని తెలుసుకోండి ఈ శ్లోకం ఈ శ్లోకాన్ని మనం బయట దాన్ని లాగాలి బయట అన్యోన్యాధ్యాసం ఈ ఒక్కరు అని నేను చుట్టూ పడుతున్నాను ఇందాక నుంచి ఈ ఒక్కరు ఏమైనా ఇచ్చారో చూద్దాం లేకపోతే నుండి ఇంగ్లీష్ నుంచి తెలుగు అధికారులకు మోసత్వమునకు ప్రతిభావనము శిలాభాషణకు అన్యోన్యాధ్యాసే ప్రతిభావము కల్పించుకుంటే ఏర్పడిన నేను ముఖ్యము దీన్ని మందరించి ఉపయోగించు అది ఎక్కడ చెప్పలేదు ఒక ఐదు అవుతుందనుకోండి ఇక్కడ రామకృష్ణ రామకృష్ణ నౌకృత గీతరాజు ఆయన భూమి చేయడం అసలు ఐడియా ఉంది అసలు ఈ జరుగుతుందా నేను వాళ్ళు ఏం జరగలేదు వాళ్ళ దగ్గర రంగేను వీళ్ళందరికీ అక్కడే అనుభవానికి తెలుసుకునే పాఠం అనుభవం రావాలి కదా స్వరూపాన్ని గురించి పాఠం కలిగి ఏదో ఉంటే దాని గురించి పాఠం కాదు మీ గురించి పాఠం మీ గురించి మీ లోపల ఒక వెలుగు కలదు వెలుగులోనే సంకల్పములు థాట్స్ ఉంటూ ఉంటాయి ప్రకాశిస్తూ ఉంటాయి ఉంటూ ఉంటాయి గుర్తులో ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటిగా సంకల్పముల ప్రవాహము నడుస్తూ ఉంటుంది అంటే అర్థమైంది థాట్ మారిపోతూ ఉంటుంది కానీ వెలుగు మాత్రం మారిపోతాలని మీరు సినిమా వెళ్ళినప్పుడు తెరమైన దృశ్యాలు మారిపోతూ ఉంటాయి కానీ ప్రొజెక్టర్లో నుంచి వచ్చే వెలుగు మాత్రం అలాగే ఈ లోపల కూడా ఒక వెలుగు చదవదు ఆ వెలుగు మారదు మారడానికి కూపస్థ అని పేరు కూపస్థము అంటే మారకుండా ఉండేది కూటము వలె ఉండేది కూటము అంటే ఏంటి కమ్మని దాగలి కంపెనీ కంపెనీ కంపెనీ కదా యాభై ఉంటారు తొంభై అంశాలు వాడు అవ్వచ్చు తొంభై అవ్వచ్చు కొన్ని అంశాలు వాడు అంశాలు నెంబర్ దేశం దాని మీద రేపు కొడుతూ ఉంటారు అదే మారదు అది మారిపోతుంటే ఇంకా దాని మీద వేసి కొడుతూ దాన్ని అద్భుతంగా అంటారు ఉండేది అంటే మార్పు లేకుండా ఉండేది మీరు ఒకవేళ ఏమి దాన్ని అర్థం తీసుకోకూడదు అంటే ఏదో లోపల వాళ్ళు దిమ్మలాంటి ఏదో ఉందని అలా అనుకోకూడదు మార్పు లేనిది అని అర్థం అంటే మార్పు లేని వెలుగు వేయదు కాదు ఓకే వెలుగు సినిమాలో ఎలా అయితే ఆ వెలుగు వెళ్ళి సూర్యుని మీద పడుతుంది సూర్యుని మీద పడ్డప్పుడు సూర్యుడు మారిపోతుంది సూర్యుడు మారిపోయినప్పుడు విషయములు కూడా మార్చుకుంటాం సో ఆ గురువు గురు మీద పడిన దానికి ఆ భాష అని కాబట్టి ఇప్పుడు స్థూలం అంటే మనస్సు ఇక్కడ మనస్సు కాబట్టి శుద్ధ చైతన్యము అది కోపస్థము ఆ శుద్ధ చైతన్యం కోపస్థంలో ప్రతిఫలిస్తుంది ప్రతిబింబిస్తుంది ప్రతిబింబము లేక ప్రతిఫలనము ఈ ప్రతిఫలనమునకు ఆ భాష అంటే అప్పుడప్పుడు దాన్ని చిరాభాష అని కూడా అంటారు మీరు దృష్టాంతం చూసుకోండి చంద్రుడు నీటిలో ప్రతిక్రమిస్తాడు నీరు కదిలినప్పుడు ఆ ప్రతిబింబము కదిలి కదిలినట్లుగా కనపడుతుంది ప్రతిబింబం కదిలినా చంద్రుడు కదలదు చంద్రుడు కదలదు కదా అలాగే మనస్సు కదులుతూ ఉంటుంది మనస్సు నీరు కదులుతూ మనస్సులో పడే ప్రతిబింబము కదులుతూ ఉంటుంది అని ఆ వెలుగు మాత్రము కదలదు దానికి చలనము ఉండదు అని కూటస్థము అంటారు కాబట్టి కూటస్థము అన్న బింబం అంటే అదే దాన్ని దుర్భము అంటారు ఇప్పుడు ఈ కూటస్థములను ఈ చిరాభాసము మధ్యలో ఒక అభ్యాసం అంటే నేను శుద్ధమైన దేవుడు అని నేను తెలుసుకోలేక ఆ కదిలిపోతూ మారిపోతూ ఉండేటువంటి చిరాభాస వేదికలలో అదే నేను అని మీరు అనుకుంటారు దాన్ని అభ్యాసం అంటే చిరాభాష యొక్క లక్షణాలు మారిపోవడం దాన్ని కూటస్థులు ఆలోచిస్తారు కూటస్థుల యొక్క లక్షణం వెలగడం దాన్ని చిరాభాష మీద ఆలోచిస్తారు ఈ విధంగా అన్యోన్యాధ్యాస ఉంటుంది అధ్యాస లేదా ఆరోపణం రెండో ఉంటాయి దీని చేత ఒక అహం పుట్టుకొస్తుంది ఒక అహంకి జన్మ అదే పుట్టింది అని అనుకో ఒకటి అహం అనేది ఒకటి పుట్టుకొస్తుంది ఏదో పిల్లాడు పుట్టాడు అన్నట్టుగా ఈ అహం అనేది ఒకటి పుట్టుకొస్తుంది ఈ అహమ్మే సత్యమైన అహం అని అందరూ అనుకుంటారు ఊళ్ళో వాళ్ళందరూ అలాగే అనుకుంటారు అది మూర్ఖుడు ఎవరి ఆత్మస్వరూపము తెలియదు కదా ఇంతగా అజ్ఞానం చేత ఈ అన్యోన్యాధ్యాసం చేత వచ్చిన అహమ్మే యథాత్మ నేనని వాళ్ళు అనుకుంటాను అంటే గురువులు అనుకోని అజ్ఞానం ఏదైతే అనుకుంటున్నారో అదే ముఖ్యార్థంగా డిక్షనరీలోకి ఎక్కుతుంది కాబట్టి ఆంశబ్దానికి ముఖ్యార్థము అజ్ఞానముల చేత ఆ వివేక జ్ఞానం లేని కారణంగా లోపల ఉండే వెలుగుకి మనస్సులో ఉండే ప్రతిఫలనము లేక చిరాభాసకి తేడా తెలియని కారణంగా అదే ఇదే అది అని అభ్యాస చేయడం వల్ల వచ్చింది అహం ఆ అహమ్మే యథార్థమని జనులు అందరూ అనుకుంటున్నారు కనుక అది అంటే అర్థమవుతుందంటే అసంగమైన వెలుగు వచ్చింది మేము అని తెలుసుకోలేకపోయాము ఆ ఎరుపు మనస్సులో ప్రతిఫలించి మనస్సు యొక్క చలనమంతా కూడా ఆ నాకు ఆరోపించి మనస్సు సుఖంగా ఉంటే నేనే సుఖంగా ఉన్నానని మనస్సు దుఃఖంగా ఉంటే నేనే దుఃఖంగా ఉన్నానని మనస్సులో భయముంటే నేనే కలుగుతున్నాను అని మీరు సంతాన్ని జీవిస్తూ ఉంటారు అది ఆ నియమం యొక్క రూపము అది మొక్కుకుంటే రూపం ఆ నియమం యొక్క రూపము అతిథి ఆ నియమం యొక్క రూపము అజ్ఞానులందరికీ అనుభవానికి వస్తూ ఉంటుంది ఎందుకంటే దానికే ముఖ్యార్థముగా ఇక్కడ మనం స్వీకరించగలము అవుతుంది ఓకే అసలే ఎంత దానిలో నా పాఠం కొంచెం ఓపిక మనం ముందుకు వెళ్ళిపోవచ్చు మాఘపురాణం చెప్పంటారు ఇక్కడ పద్దెనిమిది ఉన్నారు కదా ఒకసారి ఒక సుల్తాన్ బజార్ వెళ్ళినట్లయితే సుల్తాన్ కానీ లేకపోతే జనరల్ బజార్ మార్కెట్ పాట పాట మోడా మార్కెట్ దగ్గర కోడి శక్తి బుక్ షాప్ ఏదో ఉంది కోడి శక్తి రామాయణ బుక్ షాప్ ఏదో ఉంది అక్కడికి వెళ్తే మాకు యాభై కాపీలు మాకు కావాలంటే వాళ్ళు కథ కలుపుకుని మీకు రిపేర్ కూడా ఇస్తారు యాభై కాపీలు తీసుకుంటారు తీస్తే నాకు కూడా ఒక కాపీ బాగా ఇస్తాయి నేను ఒక ప్రోగ్రామ్ ఏమనుకున్నా సార్ తెల్లవారు భావన మాట ఆదివారం నాడు ముందే స్నానం చేసి ఒక అమ్మగారు దీపం వెలిగించారు ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడ దేహత్యాగం చేశారు దేహత్యాగం చేసినప్పటికీ యమధర్మరాజు యొక్క టీకలు వచ్చారు తీసుకెళ్తా ఈ లోపల విష్ణువు యొక్క మానవులు కూడా వచ్చారు విమానంతో ఆవిడ తీసుకెళ్ళడానికి అదే ప్రిన్సిపల్ అదే కథ యాభై పురాణాల్లో అర్థమానం కొత్త రకమైన ఎక్కడి నుంచి అదే విధించుకుంటూ ఆ ఎమకైతలు అన్నారు మీరు ఎప్పుడో ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టలేదు ఇంకా ఏదో వచ్చేసింది ఇంకా వడ్డీ వ్యాపారం చేసింది డబ్బులు ఈ కంపెనీ ఆయన డబ్బులని ఇద్దరు ధనాన్ని అపహరించడం అయినది అంటే మీరు మేము నరకాన్ని చూసుకోవటము అందుకోసం అంటే విష్ణు పాఠాలు పెడతారు బుద్ధిలోకపోతే లోకం చూసుకోండి వీళ్ళు మాటపాడి స్నానం చేసి దీపం పెట్టింది కాబట్టి ఆ పాపాలన్నీ కూడా స్నానం ఆ మాత్రం బుద్ధి లేదా రోజు నుంచి అనుకోండి అని వీళ్ళు అంటే వాళ్ళు అడవులు కూడా భక్తులు వస్తారు అప్పుడు విష్ణు పాఠశాలలో గడలు పెట్టి వాళ్ళకి మొత్తం వచ్చింది సరే అంటారు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి నిర్మాణం కాబట్టి ఎవరైతే మానవాది వారి స్నానం చేస్తారో వాళ్ళందరూ కూడా మనకి ప్రాణాలు పోయాక వైకుంఠానికి వెళ్తారు ఇది శాంత మహాపురాణం మానమాత్మ దేవాలయంలో మానమాత్మ మహాత్ముడు చెరువు నా ప్రాణానికి దుఃఖం సుఖం ఈ శ్లోకాలు ఈ ఇది ఎలా చెప్తే భక్తి ధ్యానంలో భక్తిగా దాన్ని సరిగ్గా ప్రసాదం కూడా చేస్తుంది ఇది వాళ్ళు ప్రసాదం చేద్దామని అనుకున్న వాళ్ళకి మండిపోయి దండం పెట్టేసి వెళ్ళిపోతారు చైతన్యమునకు శిలాభాసకు అన్యోన్యాధ్యాసంతేన ఒకదానిపై మరి ఒక దానిని ఆరోపించుట ద్వారా తయారైనది పూజ

ప్రయుజ్యతే అహం అనే శబ్దం ప్రయోగించబడుతున్నది ఒప్పుకోతే దేహము ఒప్పుకోతే అహమ్మ అందరూ దేహాన్ని గురించి అహమ్మ అంటూ ఉంటారు కాబట్టి ఒప్పుకోతే అహం ఆ విధంగా రాశారు వ్యాఖ్యాతాల రాశారు కాబట్టి అది చేయలేదు ఇక్కడ అర్థం నేను లోపల ఉంటే వెలుగు అని తెలుసుకోలేక ఆ వెలుగులో ప్రకాశించే మనస్సు దేహము నేనే అనుకుని ఆ మనస్సులో సుఖం ఉంటే నేను పుట్టింది దుఃఖం ఉంటే నేను పుట్టింది భయం ఉంటే నేను పుట్టిందాను అని భ్రమపడుతూ ఆ దేహము నందు ఆ మనస్సు నందు ఆహ్వానితంగా వీళ్ళు ప్రయోగిస్తూ ఉంటారండి అదే దానికి అహం శబ్దానికి ముఖ్యాంశము అహం అహం అసత్వష్మి అన్నప్పుడు ఆ అహం శబ్దానికి ముఖ్యాంశం తీసుకోకూడదు అముఖ్యాంశాన్ని తీసుకోవాలి ఆ విషయం తర్వాత ఓకే ఒక్కసారి పూర్వస్థాభాతలో పూర్వస్థైర్యమునకు నిరాభాసకు అన్యోన్యాధ్యాసైన ఒకదానిపై మరి ఒకదాన్ని ఆలోచించుట ద్వారా ఆరోగ్యం ఒకటిగా అయిపోయింది భావన భవేత్తు కలుగును మూఢైక అజ్ఞానులకే తత్ర ఆ దేహమునందు ముఖ్య ముఖ్యాత్మముగా అహం అనే శబ్దము ప్రయోగించబడుతున్నది ఆలోచించండి అహం అన్నప్పుడు చిత్త చైతన్యము అనే అర్థంలో మీరు అహం వాడుతున్నారా లేదుగా అహమున్నప్పుడు దేహము అనే అర్థంలో వాడుతున్నారు కదా ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది ఆ శుద్ధ చైతన్యము అంతఃకరణంలో ప్రతిఫలించిన తరువాతనేగా దేహము వచ్చినది అవివేకం ఉండాలి అవివేకము అజ్ఞానము లేకుండా దేహము నుండి అహమ్మత ప్రయోగము ఉండదు మరి ఈ అజ్ఞానంలో దృష్ట ప్రయోగాన్ని నేను ముఖ్యార్థంగా ఏం తీసుకుంటున్నాను అంటే లోకంలో అందరూ అజ్ఞాన ప్రధానంగానే ఉంటారు వాళ్ళందరూ అహంకారాన్ని అజ్ఞానం చేయడం దేహంలో స్వీకరిస్తూ ఉంటారు కాబట్టి లోకంలో అధికంగా దేవుని ప్రయోగిస్తే అదే క్షేత్రం అవుతూ కాబట్టి దేహాన్ని చూపించి నేను ఈ దేహం నేను అని ఎవరైతే అజ్ఞానం చేత అహంకారాన్ని ప్రయోగిస్తారో అది లోకంలో కోట్లాది మంది అలా ప్రయోగిస్తున్నప్పటికీ అది ముఖ్యార్థము ముఖ్యార్థముగా స్వీకరింపబడినప్పటికీ యథార్థమైన అర్థము మాత్రము ఆ తర్వాత శ్లోకంలో వస్తుంది

ప్రజాయేణ ప్రముఖేహం సత్సంలోకే ప్రపంచే ఇప్పుడు మూడు ఏంటంటే ప్రతి మూడు మూడున్నాయా ఎందుకు తగ్గుతారా మూడు తగ్గుతుంది మూడు దాంట్లో ఉండే ప్రతి జన్మము కూడా కలిగినట్లు ఉంటుంది మూడు వచ్చాయి అలాగే ఇప్పుడు చూసుకోండి శుద్ధ చైతన్యం అంటే ఆత్మ చైతన్యం అనేది ఎందుకు ఉన్నది దాని ఎందుకు యథార్థంలో అభౌతికాన్ని ప్రయోగించరాదు ఆ వెలుగు మీలో మనస్సులో ఆ వెలుగు ప్రతిఫలించి మనస్సులో ఉండే సంస్కారాలన్నీ ప్రకాశించాలి మనస్సులో దేహ సంస్కారం ఉంటుంది ఒప్పుకు దేహ సంస్కారం ఉంటుంది అది ప్రకాశిస్తుంది ఆ దేహ సంస్కారం మీద వీళ్ళు అహమ్మనే శబ్దాన్ని ప్రయోగిస్తూ మొత్తం జగత్తంతా కూడా అలాగే ఉంటారు కనుక నిత్యాత్మముగా స్వీకరించబడుతుంది అయినప్పటికీ అది అజ్ఞాన కల్పితమైన ముఖ్యాత్మము ఓకే ఇప్పుడు దేహము అజ్ఞాన కల్పితమైన దేహము నుండి అహం చెప్తాము లోకంలో ఉండే అధిక జనుల చేత అజ్ఞానం చేత అహం శబ్దము ప్రయోగింపబడుతూ ఉన్నప్పటికీ వాస్తవంగా అహం అది కాదు ఈ దేహం కాకుండా ఇంకో ఉన్నాయి మనస్సులో చైతన్యం యొక్క ప్రతిఫలనము ఒకటి మనస్సులో ఆత్మ చైతన్యం యొక్క ప్రతిఫలనము ఒకటి దాని పేరు ఆభాస చిరాభాస ఇంకొకటి ఉన్నది ఏదీ శుద్ధ చైతన్యం ఇప్పుడు ఈ చిరాభాషయంలో అహం శబ్దాన్ని కొంతమంది ప్రయోగించినప్పుడు ఆ కూటస్థ చైతన్యమునందు అహం శబ్దాన్ని మరికొంతమంది ప్రయోగిస్తున్నారు ఈ చిరాభాషయం గురు చిరాభాషకి గురు గురువులనే అర్థంలో అహం శబ్దం ప్రయోగించే వాళ్ళు ఎవరో తెలుస్తున్నాండి ఈ కర్మ చేసిన వాళ్ళు ఉపాసకులు జీవుడు అనే శబ్దంలో జీవుడు అనే అర్థంలో అనుసంధాన్ని ప్రయోగిస్తూ ఉంటారు ఆత్మస్వరూపము తెలిసిన జ్ఞానులు ఆ విషయంలో చైతన్యం విషయంలో అహం సిద్ధాన్ని ప్రయోగిస్తున్నారు ఒక మముఖ్యోమి తత్ర ప్రజాయేన ప్రజంతే అహం శబ్దం లోకే చ వేద ప్రతిపాదితమైన వ్యవహారమునందు తత్వము ఆత్మతత్వము తెలిసిన జ్ఞాని ఆభాష చిరాభాష ఒక ప్రచైతన్యములను అహంశబ్దం యొక్క అముఖ్యాత్మములుగా ఒకరు వేరువేరుగా పర్యాయన ఒకదాని తర్వాత ఒకటిగా అహం శబ్దం అహం అనే శబ్దము ప్రేమించే ప్రేమించుతున్నాను అంతా నేను అన్నాడు మీరు అన్నారు నాకు అర్థమైనట్టుంది మీకు అర్థమైనట్టుంది మరి పంచదశ పంచదశ అంటే వెళ్ళాడు ఇప్పుడు చూడండి ఆత్మస్వరూపం ఎదిగిన వాడు వారికి మూడు అర్థాలు తెలుస్తూ ఉంటాయి నువ్వు దేహాన్ని పట్టుకుని అహం ఉంటే నువ్వు సంసారి అజ్ఞాని అని ఆత్మస్వరూపం తెలుసుకున్న వాడికి స్పష్టంగా తెలుస్తూ ఆ ఆభాష చిరాభాష అంటే మనస్సులో చైతన్యం యొక్క ప్రతిఫలనము కలిగి ఆ మనస్సులో ఉండే వాసనాలన్నీ తిని ఆ చైతన్యానికి ముడిపెట్టి నేను బ్రాహ్మణులను క్షత్రియులను నేను కర్తను భోక్తను సుఖిని దుఃఖిని అని వీడు అనుకుంటూ ఉంటారు అది జీవ అంటారు ఆ జీవుడికే పూర్వజన్మ ఉత్తరజన్మ ఇవన్నీ ఉంటాయి ఆ సెన్స్లో చిరాభాష అనే సెన్స్లో అహం శబ్దాన్ని ప్రయోగిస్తారు గౌరవ కొద్ది మంది ప్రయోగిస్తారు ఆ అర్థం కూడా ఆత్మతత్వము తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఓహో వీళ్ళు పుట్టి పోయి మళ్ళీ పుట్టి మళ్ళీ పోయేటువంటి జీవ అనే అర్థంలో అహంసం కాదు ఏమవుతున్నారు అది ముఖ్యార్థం అంటే కాదు ముఖ్యార్థం దేహమే అని ఆత్మస్వరూపం తెలుసుకున్న వాడికి తెలుస్తూ ఉంటుంది అముఖ్యార్థం అముఖ్యార్థములు రెండు ఉన్నాయిగా ఒక అక్షరార్థము రెండు అనుక్షరార్థములు అని ఆత్మతత్వం తెలుసుకున్న వాడికి తెలుస్తూ ఉంటుంది ఇంకా ఫైనల్ గా అహం శబ్దాన్ని మీ స్వరూపం ఏమి చైతన్యమే మీ స్వరూపం కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ కరెక్ట్గా అహం శబ్దాన్ని ప్రయోగించాలనుకో దాని ముఖ్యార్థాన్ని అవతల పారేసి ఈ చిరాభాష ఎందు కూడా ప్రయోగించే అముఖ్యార్థాన్ని కూడా అవతల పారేసి కేవల శుద్ధ చైతన్యమునందు మాత్రమే మెగా కూటస్థ చైతన్యమునందు మాత్రమే మీరు అహం శబ్దాన్ని ప్రయోగిస్తే అది యథార్థమైన అహం శబ్దము అవుతుంది ఈ సత్యము ఆత్మస్వరూపం తెలుసుకున్న వారికి తెలుసుకోవచ్చు ఉంటుంది మంచి చూస్తున్న శ్లోకాన్ని తత్ర ఆ రెండింటి ఎందు అనగా చిరాభాష పూర్వస్థ చైతన్యము అనే ఆ రెండింటి ఎందు అముఖ్యం ఓకే ముఖ్యము కాని ముఖ్యార్థము కాని అహం శబ్దములు అహం శబ్దములను పృథక్ వేరు వేరుగా ఆభాసకూటస్థై చిదాభాసకూటస్థ చైతన్యములుగా అహం శబ్దం అహం శబ్దము నిర్దేశ వ్యవహారము మంచితే నేను వేదోక్తమైన కర్మ ఇత్యాది వ్యవహారమునందు కూడా తత్వము ఆత్మతత్వము తెలుసున్నవాడు పర్యాయన క్రమముగా ప్రేమించే ప్రేమిస్తున్నాడు ఓకే శ్లోకం అందాము ప్రయుక్తేహం శబ్దం అహం శబ్దం సమాజమవతి అహం శబ్దం ఓం పూర్ణముద్యే పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి నిర్వాణం రెండు అప్పటికి ఎంత కూడా తగ్గదు ఇంత ఎక్కువ లోకాలు కొంచెం బలంగానే ఉంటాయి నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ వైద్య అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చి ఒక నాలుగు చోట్ల తీసుకుని వెళ్ళడం మరి మీరు కష్టానికి ఉండాలి కదా బుధవారం దాని వల్ల ఇప్పుడు చేరుద్దాం సుందరకాండ మొత్తం అంతా చెప్పాలా లేకపోతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రావాలా అని నాకు శంక ఉంది ఆ శంక తీరిపోయింది ఎందుకంటే ఇరవై అది ఆ మంగళకరం తర్వాత మోడీ గారు కూడా విజయమైనటువంటి విజయాన్ని కూడా కోరుతున్నారు కాబట్టి చూడాలని మీరు ఆపేయాలనుకుంటే ఆపేయచ్చు నాకేమే